اليوم أكملت لكم دينكم وأتممت عليكم نعمتي ورضيت لكم الإسلام ديناً فمن اضطر في مخمصة غير متجانف لإثم فإن الله غفور رحيم మీకు ఇవి నిషేధించబడినాయి మృత పశువు రక్తము పంది మాంసము అల్లా పేరుతో కాక మరెవరి పేరుతోనైనా జిభా చెయ్యబడిన పశువు ఊపిరాడక లేక దెబ్బతిని ఎత్తు ప్రదేశం నుండి పడి లేక దేన్నైనా ఢీకొని లేక అడవి మృగం చీల్చగా మరణించిన జంతువు సజీవంగా ఉండి మీరు జిభా చేసినది తప్ప బలిపీఠంపై వధింపబడినది ఇంకా పాచికల ద్వారా అదృష్టం తెలుసుకోవడం కూడా మీకు నిషేధించబడింది ఇవన్నీ పాపకృత్యాలు ఈనాడు అవిశ్వాసులు మీ ధర్మం గురించి పూర్తిగా ఆశలు వదులుకున్నారు కనుక మీరు వారికి భయపడకండి నాకు భయపడండి ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మీ కొరకు ఇస్లామును మీ ధర్మంగా అంగీకరించాను కనుక మీకు విధించబడిన హరాము హలాలు నియమాలను పాటించండి అయితే ఎవరైనా ఆకలి వల్ల గత్యంతరం లేని పరిస్థితిలో పాపం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 منكم فقد ضل سواء السبيل فبما نقضهم ميثاقهم لعناهم وجعلنا قلوبهم قاسية يحرفون الكلم عن مواضعه ونسوا حظا مما ذكروا به ولا تزال تطلع على خائنة منهم إلا قليلا منهم فاعف عنهم واصفح إن الله يحب المحسنين అల్లా ఇస్రాయిలు సంతతి నుండి దృఢమైన ప్రమాణాన్ని తీసుకున్నాడు వారిలో పన్నెండు మందిని నాయకులుగా నియమించాడు ఇంకా వారితో ఇలా అన్నాడు నేను మీతో ఉన్నాను మీరు గనక నమాజును స్థాపిస్తే జకాతు ఇస్తే నా ప్రవక్తలను విశ్వసించి వారికి తోడ్పడితే అల్లాకు మంచి రుణాన్ని ఇస్తూ ఉంటే నమ్మండి నేను మీలోని చెడుగులను మీ నుండి తుడిచివేస్తాను ఇంకా మిమ్మల్ని క్రింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలలోకి ప్రవేశింపజేస్తాను అయితే దీని తరువాత మీలో తిరస్కార వైఖరిని అవలంబించేవాడు వాస్తవానికి రుజుమార్గం తప్పినవాడవుతాడు వారు తమ వాగ్దానాన్ని భంగపరచిన కారణంగా మేము వారిని మా కారుణ్యానికి దూరంగా విసరివేశాము వారి హృదయాలను కర్కశం చేశాము ఇప్పుడు వారి స్థితి ఎలా ఉందంటే వారు పదాలను తారుమారు చేసి వాటి అర్థాన్ని సందర్భాన్ని పూర్తిగా మార్చివేస్తారు వారికి ఇవ్వబడిన బోధలలో ఎక్కువ భాగాన్ని వారు మరచిపోయారు అనుదినం వారు చేసే ఏదో ఒక ద్రోహాన్ని గురించి నీకు తెలుస్తూనే ఉంటుంది వారిలో ఈ లోపం లేకుండా ఉన్నవారు బహు తక్కువ వారు ఈ స్థితికి దిగజారిపోయినప్పుడు వారు ఏ దుర్మార్గాలు చేసినా అది పూర్తిగా అనుకున్నదే కనుక వారిని క్షమించండి వారి చేష్టలను ఉపేక్షించండి ఉదార స్వభావులను అల్లా ప్రేమిస్తాడు ومن الذين قالوا إنا نصارى أخذنا ميثاقهم فنسوا حظا مما ذكروا به فأغرينا بينهم العداوة والبغضاء إلى يوم القيامة وسوف ينبئهم الله بما كانوا يصنعون ఇదే విధంగా మేము క్రైస్తవులము అని చెప్పుకున్న వారి నుండి కూడా మేము దృఢమైన ప్రమాణాన్ని తీసుకున్నాము కాని వారు తమకు బోధించబడిన విషయములో ఒక పెద్ద భాగాన్ని విస్మరించారు చివరకు మేము వారి మధ్య పరస్పర విరోధ విద్వేష బీజాలను ప్రళయం వరకు ఉండే విధంగా నాటాము వారు ప్రపంచంలో ఏమేమి చేస్తూ ఉండేవారో దానిని అల్లా వారికి చూపే ఒక సమయం అవశ్యం వస్తుంది يا أهل الكتاب قد جاءكم رسولنا يبين لكم كثيرا مما كنتم تخفون من الكتاب ويعفو عن كثير قد جاءكم من الله نور وكتاب مبين يهدي به الله من اتبع رضوانه سبل السلام ويخرجهم من الظلمات إلى النور بإذنه ويخرجهم من الظلمات إلى النور بإذنه ويهديهم إلى صراط مستقيم గ్రంథ ప్రజలారా మా ప్రవక్త మీ వద్దకు విచ్చేశాడు మీరు కప్పిపుచ్చుతూ ఉండిన దైవ గ్రంథంలోని ఎన్నో విషయాలను ఆయన మీ ముందు బహిర్గతం చేస్తున్నాడు ఇంకా ఎన్నో విషయాలను వదిలివేస్తున్నాడు మీ వద్దకు అల్లా తరఫు నుండి కాంతి వచ్చేసింది సత్యం వైపునకు మార్గం చూపే ఒక గ్రంథం కూడా దాని ద్వారా అల్లా తన సంతోషం పొందగోరే వారికి శాంతి పథాలను చూపుతాడు తన ఇచ్ఛానుసారం వారిని చీకట్ల నుండి వెలికి తీసి వెలుగు వైపునకు తీసుకువస్తాడు ఇంకా వారిని రుజుమార్గం వైపునకు నడుపుతాడు لقد كفر الذين قالوا إن الله هو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 అల్లాపుత్రులం ఆయనకు ప్రీతిపాత్రులం వారిని ఇలా అడుగు అయితే ఆయన మీ పాపాలకు మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు వాస్తవానికి మీరు కూడా అల్లా సృష్టించిన ఇతర మానవుల్లాంటి మానవులే ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు తాను కోరిన వారిని శిక్షిస్తాడు భూమి ఆకాశాలు వాటిలో ఉన్న సమస్తము ఆయన ఆస్తియే ఆయన వైపునకే అందరూ పోవలసి ఉంది يا أهل الكتاب قد جاءكم رسولنا يبين لكم على فترة من الرسل أن تقولوا ما جاءنا من بشير ولا نذير فقد جاءكم بشير ونذير والله على كل شيء قدير గ్రంథ ప్రజలారా ప్రవక్తల ఆగమన క్రమం ఎంతో కాలంగా ఆగిపోయి ఉన్నప్పుడు మా ఈ ప్రవక్త మీ వద్దకు వచ్చాడు మీకు స్పష్టమైన ధర్మోపదేశాలను అందజేస్తున్నాడు మా వద్దకు శుభవార్త తెలిపేవాడు హెచ్చరికలు చేసేవాడు ఎవడూ రాలేదు అని మీరు అనగలగకుండా ఉండాలని కనుక చూడండి ఆ శుభవార్త తెలిపేవాడు హెచ్చరికలు చేసేవాడు ఇప్పుడు విచ్చేశాడు అల్లాహ్ ప్రతి వస్తువుపై అధికారం కలవాడు وإذ قال موسى لقومه يا قوم اذكروا نعمة الله عليكم إذ جعل فيكم أنبياء وجعلكم ملوكا وجعلكم ملوكا وآتاكم ما لم يؤت أحدا من العالمين يا قوم ادخلوا الأرض المقدسة التي كتب الله لكم ولا ترتدوا على أدباركم فتنقلبوا خاسرين قالوا يا موسى إن فيها قوما جبارين وإنا لن ندخلها حتى يخرجوا منها فإن يخرجوا منها فإنا داخلون قال رجلان من الذين يخافون أنعم الله عليهم ادخلوا عليهم الباب فإذا دخلتموه فإنكم غالبون وعلى الله فتوكلوا إن كنتم مؤمنين قالوا يا موسى إنا لن ندخلها أبدا ما داموا فيها فاذهب أنت وربك فقاتلا إنا هاهنا قاعدون قال رب إني لا أملك إلا نفسي وأخي فافرق بيننا وبين القوم الفاسقين قال فإنها محرمة عليهم أربعين سنة يتيهون في الأرض فلا تأس على القوم الفاسقين మూస తన జాతి వారితో ఇలా అన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి నా జాతి ప్రజలారా అల్లా మీకు ప్రసాదించిన ఈ వరాన్ని గురించి ఆలోచించండి ఆయన మీలో ప్రవక్తలను ఆవిర్భవింపజేశాడు మిమ్మల్ని పాలకులుగా చేశాడు ప్రపంచంలో ఎవరికీ ఇవ్వని దానిని మీకు ఇచ్చాడు నా జాతి సోదరులారా అల్లా మీ కొరకు వ్రాసి ఉంచిన పవిత్ర భూమిలో ప్రవేశించండి వెన్ను చూపకండి లేకపోతే విఫలులై ఘోర పరాజయంతో మరలి వస్తారు వారు ఇలా జవాబు పలికారు మూసా అక్కడ మహాబలవంతులైన ప్రజలు ఉంటున్నారు వారు అక్కడ్నుంచి వెళ్లిపోనంత వరకు మేము సుతరాము అక్కడకు పోము ఒకవేళ వారు వెళ్లిపోతే మేము ప్రవేశించటానికి సిద్ధంగా ఉన్నాము ఆ భయపడే వారిలో అల్లా అనుగ్రహం పొందిన ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు వారు ఇలా అన్నారు ద్వారం గుండా లోపలకు జొరబడి ఆ బలవంతులను ఎదుర్కోండి ఒకసారి మీరు లోనికి ప్రవేశించారా మీరే పై చెయ్యి అవుతుంది మీరు నిజంగానే ముస్లిములైతే అల్లాపై భారం వెయ్యండి కాని వారు మళ్లీ ఇలా అన్నారు మూసా వారు అక్కడ ఉన్నంత వరకు మేము అక్కడకు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 الذين كفروا لو أن لهم ما في الأرض جميعا ومثله معه ومثله معه ليفتدوا به من عذاب يوم القيامة ما تقبل منهم ولهم عذاب أليم يريدون أن يخرجوا من النار وما هم بخارجين منها విశ్వాసులారా అల్లాకు భయపడండి ఆయన సాన్నిధ్యానికి చేరే మార్గాన్ని అన్వేషించండి ఆయన మార్గంలో నిరంతర కృషి చెయ్యండి బహుశా మీకు సాఫల్య భాగ్యం లభించవచ్చు స్పష్టంగా తెలుసుకోండి తిరస్కార వైఖరిని అవలంబించిన వారి అధీనంలో సమస్త భూ సంపద ఇంకా అంతే సంపద దానితో పాటు ఉండి వారు గనక ప్రళయ దిన శిక్ష నుండి తప్పించుకోవటానికి ఆ మొత్తం సంపదను విమోచన ధనంగా ఇవ్వగోరినా అది స్వీకరించబడదు వారికి వ్యధాభరితమైన శిక్ష పడి తీరుతుంది నరకాగ్ని నుండి వారు బయటకు పారిపోవాలని కోరుకుంటారు కాని బయటికి రాలేరు వారికి సదా ఉండే శిక్ష విధించబడుతుంది والسارق والسارقة فاقطعوا أيديهما جزاء بما كسبا نكالا من الله والله عزيز حكيم فمن تاب من بعد ظلمه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 పరిశుద్ధ పరచదలుచుకోలేదో వారు వీరే వీరు ఇహలోకములో పరాభవానికి పరలోకములో కఠిన శిక్షకు గురి అవుతారు سماعون للكذب يكادون للسحر فإن جاءوك فاحكم بينهم أو أعرض عنهم وإن تعرض عنهم فلن يضروك شيئا وإن حكمت فاحكم بينهم بالقسط إن الله يحب المقسطين وكيف يحكمونك وعندهم التوراة فيها حكم الله ثم يتولون من بعد ذلك وما أولئك بالمؤمنين వీరు అబద్ధం వినేవారు నిషిద్ధమైన సొమ్ము తినేవారు కనుక ఒకవేళ నీ వద్దకు తమ వ్యాజ్యములను తీసుకుని వస్తే నీకు ఇష్టమైతే వారి మధ్య తీర్పు చెప్పే అధికారం నీకు ఇవ్వబడుతోంది లేదా తిరస్కరించు నీవు తిరస్కరిస్తే వారు నీకు ఏమాత్రం హాని కలిగించలేరు నీవు గనక తీర్పు చెబితే ఖచ్చితంగా న్యాయంగా చెప్పు అల్లాహ్ న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు అల్లా ఆజ్ఞ వ్రాయబడి ఉన్న తౌరాతు గ్రంథం వారి వద్ద ఉన్నప్పటికీ దాని పట్ల వైముఖ్యం ప్రదర్శిస్తూనే వారు నిన్ను ఎలా న్యాయ నిర్ణేతగా చేసుకుంటారు అసలు విషయం ఏమిటంటే వారిలో విశ్వాసమే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 تصدق به فهو كفارة له ومن لم يحكم بما أنزل الله فأولئك هم الظالمون తౌరాతు గ్రంథములో మేము యూదుల కొరకు ఈ ఆజ్ఞను వ్రాశాము ప్రాణానికి బదులు ప్రాణం కన్నుకు బదులు కన్ను ముక్కుకు బదులు ముక్కు చెవికి బదులు చెవి పన్నుకు బదులు పన్ను ఇలా సమస్త గాయాల కొరకు సమానమైన ప్రతీకారం కాని ఎవరైనా ప్రతీకారం చెయ్యకుండా క్షమిస్తే అది అతనికి కఫారా అవుతుంది అల్లా అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చెయ్యని వారే దుర్మార్గులు وقفينا على آثارهم بعيسى بن مريم مصدقا لما بين يديه من التوراة وآتيناه الإنجيل فيه هدى ونور ومصدقا لما بين يديه من التوراة ومصدقا لما بين يديه من التوراة وهدى وموعظة للمتقين وليحكم أهل الإنجيل بما أنزل الله فيه ومن لم يحكم بما أنزل الله فأولئك هم الفاسقون ఈ ప్రవక్తల తరువాత మేము మరియము కుమారుడైన ఈశాను పంపాము ఆయన తన కాలములో ఉన్నటువంటి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 వారిని ఇతర అవిశ్వాసులను మీ మిత్రులుగా సహచరులుగా చేసుకోకండి మీరు గనక విశ్వాసులే అయితే అల్లాకు భయపడండి మీరు నమాజు కొరకు పిలుపునిస్తే వారు దానిని పరిహసించి విరోధిస్తారు దీనికి కారణం వారికి బుద్ధి లేకపోవటమే వారితో ఇలా అను గ్రంథ ప్రజలారా మీరు మాపై కినుక వహించటానికి కారణం మేము అల్లాను మా వైపునకు అవతరించిన మాకు పూర్వం కూడా అవతరించిన ధర్మోపదేశాన్ని విశ్వసించామనే విషయము ఇంకా మీలో చాలామంది అవిధేయులైన వారు ఉన్నారనే విషయము తప్ప మరొకటే ఉంది ఇంకా ఇలా చెప్పు అల్లా వద్ద ఎవరి ముగింపు అవిధేయుల ముగింపు కంటే కూడా హీనతరంగా ఉంటుందో వారిని గురించి తెలియజేయనా వారు అల్లా శాపగ్రస్తులు వారిపై ఆయన ఆగ్రహం విరుచుకుపడింది వారు కోతులుగా పందులుగా చెయ్యబడ్డారు వారు తాగూతు దాస్యం చేశారు వారు ఎంతో అధ్వాన్న స్థితిలో ఉన్నారు వారు రుజుమార్గం తప్పి బహుదూరం పోయారు وإذا جاءوكم قالوا آمنا وقد دخلوا بالكفر وهم قد خرجوا به والله أعلم بما كانوا يكتمون وترى كثيرا منهم يسارعون في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 తిరస్కరించే వారి స్థితికి నీవు విచారపడవద్దు ఇక్కడ ప్రత్యేకమైన హక్కు ఏ ఒక్కరికీ లేదు ముస్లిములైనా యూదులైనా సాబీయులైనా క్రైస్తవులైనా ఎవరైనా సరే వారు గనక అల్లాను చివరి రోజును విశ్వసించి మంచి పనులు చేస్తే నిస్సందేహంగా వారికి భయం కాని శోకం కాని కలిగే ఆస్కారం లేదు لقد أخذنا ميثاق بني إسرائيل وأرسلنا إليهم رسلا كلما جاءهم رسول بما لا تهوى أنفسهم فريقا كذبوا وفريقا يقتلون وحسبوا ألا تكون فتنة فعموا وصموا ثم تاب الله عليهم ثم عموا وصموا كثير منهم والله بصير بما يعملون మేము ఇస్రాయిలు సంతానం నుండి గట్టి ప్రమాణాన్ని తీసుకున్నాము వారి వద్దకు ఎంతో మంది ప్రవక్తలను పంపాము కాని వారి వద్దకు వారి మనోవాంఛలకు వ్యతిరేకమైన దానిని ఏ ప్రవక్త అయినా తెచ్చినప్పుడల్లా వారు కొందరిని అసత్యవాదులని తిరస్కరించారు మరికొందరిని హత్య చేశారు ఆ విధంగా చెయ్యటం వల్ల ఏ ఉపద్రవమూ సంభవించదని వారు భావించారు కనుక వారు గురిటివారు చెవిటివారు అయ్యారు తరువాత అల్లా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 والله غفور رحيم అల్లా ముగ్గురిలో ఒకడు అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినవారు వాస్తవమేమిటంటే దేవుడు ఒక్కడే మరొక దేవుడు లేడు వారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే వారిలో అవిశ్వాసానికి ఒడిగట్టిన వారికి వ్యథాభరితమైన శిక్ష పడుతుంది అయితే వారు అల్లా వైపునకు మరలరా క్షమించమని ఆయనను వేడుకోరా అల్లా అమితంగా మన్నించేవాడు కరుణించేవాడును ما المسيح ابن مريم إلا رسول قد خلت من قبله الرسل وأمه صديقة كانا يأكلان الطعام انظر كيف نبين لهم الآيات ثم انظر أنا يؤفكون మరియము పుత్రుడైన మసీ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు ఆయనకు పూర్వం కూడా ఎంతోమంది ప్రవక్తలు గతించారు ఆయన తల్లి సద్గుణ సంపన్నురాలు వారు ఉభయులు ప్రతిరోజూ భోజనం చేసేవారు చూడండి మేము వారి ముందు యదార్థానికి సంబంధించిన సూచనలను ఎలా విశదీకరిస్తున్నాము చూడండి అయినా వారు సన్మార్గం తప్పి ఎటుపోతున్నారో قل أتعبدون من دون الله ما لا يملك لكم ضرا ولا نفعا والله هو السميع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 వారి కళ్ళు అశ్రువులతో చెమ్మగిల్లటాన్ని నీవు చూస్తావు వారు ఇలా అనేస్తారు ప్రభూ మేము విశ్వసించాము మా పేర్లను సాక్ష్యం ఇచ్చేవారిలో వ్రాయి ఇంకా వారు ఇలా అంటారు మా ప్రభువు మమ్మల్ని సజ్జనులలో చేర్చాలనే ఆకాంక్ష మాకు ఉన్నప్పుడు మేము అల్లాను ఎందుకు విశ్వసించకూడదు మా వద్దకు వచ్చిన సత్యాన్ని ఎందుకు స్వీకరించకూడదు వారు ఇలా పలికిన కారణంగా అల్లాహ్ వారికి కింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలను ప్రసాదించాడు వారు అక్కడ కలకాలం ఉంటారు సద్వర్తనులకు లభించే ప్రతిఫలం ఇది ఇక మా వాక్యాలను స్వీకరించటానికి తిరస్కరించేవారు వాటిని అసత్యాలుగా చిత్రించి నిరాకరించేవారు నరకానికి అర్హులు يا أيها الذين آمنوا لا تحرموا طيبات ما أحل الله لكم ولا تعتدوا إن الله لا يحب المعتدين وكلوا مما رزقكم الله حلالا طيبا واتقوا الله الذي أنتم به مؤمنون విశ్వాసులారా అల్లాహ్ మీ కొరకు ధర్మసమ్మతం చేసిన పరిశుద్ధ వస్తువులను నిషిద్ధం చేసుకోకండి హద్దులను అతిక్రమించకండి మితిమీరి ప్రవర్తించేవారంటే అల్లాకు ఏమాత్రం ఇష్టం ఉండదు అల్లాహ్ మీకు ప్రసాదించిన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 ప్రమాణాలను కాపాడుకోండి మీరు కృతజ్ఞతలు తెలుపుతారని అల్లాహ్ ఈ విధంగా తన ఆజ్ఞలను మీ కొరకు విషదం చేస్తున్నాడు يا أيها الذين آمنوا إنما الخمر والميسر والأنصاب والأزلام رجس من عمل الشيطان فاجتنبوه لعلكم تفلحون إنما يريد الشيطان أن يوقع بينكم العداوة والبغضاء في الخمر والميسر ويصدكم عن ذكر الله وعن الصلاة فهل أنتم منتهون وأطيعوا الله وأطيعوا الرسول واحذروا فإن توليتم فاعلموا أنما على رسولنا البلاغ المبين విశ్వాసులారా సారాయి జూదం దైవేతర మందిరాలు పాచికల ద్వారా జోస్యం ఇవన్నీ అసహ్యకరమైన సైతాను పనులు వాటిని విసర్జించండి మీకు సాఫల్య భాగ్యం కలిగే అవకాశం ఉంది సైతాను సారాయి జూదాల ద్వారా మీ మధ్య విరోధ విద్వేషాలను సృష్టించాలని మిమ్మల్ని అల్లా స్మరణ నుండి నమాజు నుండి వారించాలని కోర్తాడు కనుక మీరు వీటిని మానుకుంటారా లేదా అల్లా మాటను ఆయన ప్రవక్త మాటను వినండి వాటిని మానుకోండి కాని మీరు గనక ఆజ్ఞలను పాలించకపోతే బాగా తెలుసుకోండి మా ప్రవక్తపై ఉన్న బాధ్యత కేవలం ఆజ్ఞలను స్పష్టంగా అందజేయటమే ليس على الذين آمنوا وعملوا الصالحات جناح فيما طعموا إذا ما اتقوا وآمنوا وعملوا الصالحات إذا ما اتقوا وآمنوا وعملوا الصالحات ثم اتقوا وآمنوا ثم اتقوا وأحسنوا والله يحب المحسنين విశ్వసించి మంచి పనులు చేసేవారిని వారు పూర్వం తిన్న దానిని గురించి త్రాగిన దానిని గురించి ప్రశ్నించటం జరగదు కాని వారు ఇక ముందు హరాము చెయ్యబడిన వస్తువులకు దూరంగా ఉండాలి స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి మంచి పనులు చెయ్యాలి ఇంకా మానుకోవాలని ఆజ్ఞాపించబడిన వస్తువులనన్నింటినీ మానుకోవాలి అల్లా ఆజ్ఞను అంగీకరించాలి భయభక్తులతో పాటు సద్వర్తన కూడా కలిగి ఉండాలి అల్లాహ్ సౌశీల్యవంతులను ప్రేమిస్తాడు يا أيها الذين آمنوا ليبلونكم الله بشيء من الصيد تناله أيديكم ورماحكم ليعلم الله من يخافه بالغيب فمن اعتدى بعد ذلك فله عذاب أليم يا أيها الذين آمنوا لا تقتلوا الصيد وأنتم حرم ومن قتله منكم متعمدا فجزاء مثل ما قتل من النعم يحكم به يحكم به ذوى عدل منكم هديا بالغ الكعبة أو كفارة أو كفارة طعام مساكين أو عدل ذلك صياما ليذوق وبال أمره عفى الله عما سلف ومن عاد فينتقم الله منه والله عزيز ذو انتقام విశ్వాసులారా మీ చేతులకు మీ ఈటెల దెబ్బకు పూర్తిగా అందుబాటులో ఉన్న వేట వస్తువు ద్వారా అల్లా మిమ్మల్ని కఠిన పరీక్షకు గురి చేస్తాడు తనను చూడకుండానే మీలో ఎవరు తనకు భయపడతారో చూద్దామని ఈ హెచ్చరిక తరువాత అల్లా నిర్ణయించిన హద్దులను అతిక్రమించే వారికి వ్యథాభరితమైన శిక్ష పడుతుంది విశ్వసించిన ఓ ప్రజలారా ఇహరాము స్థితిలో వేటాడకండి ఒకవేళ మీలో ఎవరైనా బుద్ధిపూర్వకంగా అలా చేస్తే అతడు తాను చంపిన జంతువుతో సరితూగే ఒక పశువును నజరానా మొక్కుబడిగా సమర్పించుకోవాలి దానిని మీలో న్యాయస్థులైన ఇద్దరు వ్యక్తులు నిర్ణయించాలి ఈ నజరానాను కావాకు చేర్చాలి లేకపోతే ఆ పాపానికి పరిహారంగా కొంతమంది పేదలకు భోజనం పెట్టాలి లేదా దానికి సమానంగా ఉపవాసాలు ఉండాలి ఎందుకంటే తాను చేసిన దాని యొక్క ఫలితాన్ని అతడు చవిచూడాలి పూర్వం జరిగిన దానిని అల్లాహ్ క్షమించాడు కాని ఇక ముందు ఎవరైనా మళ్లీ అలా చేస్తే అల్లాహ్ వారికి ప్రతీకారం చేస్తాడు అల్లాహ్ అత్యంత శక్తి సంపన్నుడు ప్రతీకారం చేసే శక్తి ఆయనకు ఉంది أحل لكم صيد البحر وطعامه متاعا لكم وللسيارة وحرم عليكم صيد البر ما دمتم حرما واتقوا الله الذي إليه تحشرون సముద్ర జంతువులను వేటాడటం వాటిని తినటం మీ కొరకు ధర్మసమ్మతం చెయ్యబడ్డాయి మీరు మజిలీ చేసే చోట కూడా వాటిని తినవచ్చు ఇంకా వాటిని ప్రయాణీకుల బృందం కొరకు భోజన సామగ్రిగా కూడా చేసుకోవచ్చు అయితే మీరు ఇహరాము స్థితిలో ఉన్నంత వరకు నేలపై వేటాడటం మీకు నిషిద్ధం చెయ్యబడింది కనుక అల్లా అవిధేయతకు దూరంగా ఉండండి ఆయన సమక్షంలో మీరంతా పోగు చెయ్యబడి హాజరుపరచబడతారు جعل الله الكعبة البيت الحرام قياما للناس والشهر الحرام والهدي والقلائد ذلك لتعلموا أن الله يعلم ما في السماوات وما في الأرض وأن الله بكل شيء عليم اعلموا أن الله شديد العقاب وأن الله غفور رحيم ما على الرسول إلا البلاغ والله يعلم ما تبدون وما تكتمون قل لا يستوي الخبيث والطيب ولو أعجبك كثرة الخبيث فاتقوا الله يا أولي الألباب لعلكم تفلحون పవిత్ర గృహమైన కాబాను అల్లాహ్ మానవజాతి సమైక్య జీవన సంస్థాపనకు సాధనంగా చేశాడు ఇంకా పవిత్ర మాసాన్ని హురబానీ పశువులను వాటి కంఠ పట్టికలను కూడా ఈ కార్య సాధనలో సహాయపడేవిగా చేశాడు ఆకాశాలలో భూమిలో ఉన్న పరిస్థితులన్నీ అల్లాకు తెలుసని ఆయన సర్వజ్ఞాని అని మీకు తెలియటానికి తెలుసుకోండి అల్లాహ్ శిక్షించటంలో కూడా కఠినుడు దానితో పాటు ఆయన అధికంగా మన్నించేవాడు కరుణించేవాడును ప్రవక్తపై కేవలం సందేశాన్ని అందజేసే బాధ్యత మాత్రమే ఉంది ఆ తరువాత మీ బాహ్యాంతర పరిస్థితులన్నింటినీ తెలుసుకునేవాడు అల్లాయే ప్రవక్త వారితో ఇలా అను పరిశుద్ధము అపరిశుద్ధము ఎట్టి పరిస్థితులలోనూ సమానం కావు అపరిశుద్ధం యొక్క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 వారు సమాధానం చెబుతారు ఇంకా అల్లాహ్ ఈ విధంగా అడగబోయే ఆ సమయాన్ని గురించి ఊహించండి మరియం కుమారుడైన ఈసా జ్ఞాపకం తెచ్చుకో నేను నీకు నీ తల్లికి ప్రసాదించిన అనుగ్రహాన్ని నేను పరిశుద్ధాత్మ ద్వారా నీకు సహాయం చేశాను నీవు ఊయలలో సైతం ప్రజలతో మాట్లాడేవాడివి అదేవిధంగా ఎదిగిన తరువాత కూడా నేను నీకు గ్రంథాన్ని వివేకాన్ని తౌరాతును ఇంజీలును నేర్పాను నీవు నా ఆదేశంతో పక్షి ఆకారం గల మట్టి బొమ్మను తయారు చేసి దానిలో ఊరేవాడివి అది నా ఆజ్ఞతో పక్షి అయ్యేది నీవు పుట్టు గురుడిని కుష్ఠు రోగిని నా ఆజ్ఞతో బాగు చేసేవాడివి నీవు మృతులను నా ఆజ్ఞతో వెలికి తీసేవాడివి నీవు స్పష్టమైన సూచనలతో ఇస్రాయిలు సంతతి వారి వద్దకు వచ్చినప్పుడు వారిలోని సత్య తిరస్కారులు ఈ సూచనలు మాయ తప్ప మరేమీ కాదు అని అన్నారు అప్పుడు నేనే నిన్ను వారి బారి నుండి రక్షించాను నేను హవారీలకు నన్ను నా ప్రవక్తను విశ్వసించండి అని సూచించినప్పుడు వారు మేము విశ్వసించాము మేము ముస్లిములము అయ్యామన్నదానికి నీవే సాక్షి అని అన్నారు హవారీల విషయములో మరొక సంఘటనను కూడా జ్ఞాపకం తెచ్చుకో వారు మరియము కుమారుడైన ఈసా నీ ప్రభువు మా కొరకు ఆహార పదార్థాలతో నిండిన ఒక పళ్ళ్యాన్ని ఆకాశము నుండి దింపగలడా అని అడిగినప్పుడు ఈసా మీరు విశ్వాసులే అయితే అల్లాకు భయపడండి అని అన్నాడు వారు ఇలా అన్నారు ఆ పళ్ళెములో ఉన్న ఆహారాన్ని భుజించాలని మా హృదయాలకు తృప్తి కలగాలని నీవు మాకు చెప్పినదంతా నిజమనే విషయం మాకు తెలియాలని ఇంకా మేము దానికి సాక్షులుగా ఉండాలని మాత్రమే మేము కోరుతున్నాము దానిపై మరియము కుమారుడైన ఈసా ఇలా ప్రార్థించాడు లా మా ప్రభూ ఆకాశము నుండి మాపై ఆహారంతో నిండిన పళ్ళ్యాన్ని ఒకదానిని అవతరింపజెయ్యి అది మాకు మా పూర్వీకులకు మా తరువాతి వారికి ఒక పండుగ సమయంగా నిర్ణయింపబడాలి నీ తరఫు నుండి ఒక సూచన కాగలగాలి మాకు ఆహారం ప్రసాదించు నీవు ఉత్తమ ఆహార ప్రదాతవు అల్లా ఇలా జవాబు పలికాడు నేను దానిని మీపై అవతరింపజేస్తాను కాని దాని తరువాత కూడా మీలో ఎవరైనా అవిశ్వాసానికి పాల్పడితే వారికి నేను ఇంతవరకు ఎవరికీ విధించని శిక్షను విధిస్తాను ఈ అనుగ్రహాలను గుర్తు చేసి అల్లా మరియం కుమారులవైన ఈసా నీవు మనుజ జాతితో అల్లాను కాదని నన్ను నా తల్లిని దేవుళ్లుగా భావించండి అని బోధించావా అని అడిగినప్పుడు అతను ఇలా మనవి చేసుకుంటాడు నీవు అత్యంత పవిత్రుడవు ఏ మాటను అనే హక్కు నాకు లేదో ఆ మాటను అనటం నాకు యుక్తమైన పని కాదు ఒకవేళ నేను ఆ విధంగా అని ఉంటే అది నీకు తప్పకుండా తెలిసి ఉండేది నా మనస్సులో ఏముందో నీకు తెలుసు నీ మనస్సులో ఏముందో నాకు తెలియదు నీవు గుప్తంగా ఉన్న యథార్థాలన్నీ తెలిసిన మహాజ్ఞానివి నీవు ఆదేశించిన దానిని తప్ప దేనిని నేను వారికి చెప్పలేదు అది ఏమిటంటే అల్లాను ఆరాధించండి ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే నేను వారి మధ్య ఉన్నంత కాలం వరకే నేను వారిని కనిపెట్టి ఉన్నాను నీవు నన్ను తిరిగి పిలుచుకున్న తరువాత నీవే వారిని కనిపెట్టి ఉంటున్నావు నీవు సర్వ విషయాలను కనిపెట్టి ఉండేవాడవు ఇప్పుడు ఒకవేళ నీవు వారిని శిక్షించినట్లయితే వారు నీ దాసులు ఒకవేళ క్షమించినట్లయితే నీవు శక్తివంతుడవు వివేకవంతుడవు అప్పుడు అల్లాహ్ ఇలా సెలవిస్తాడు ఈరోజు సత్యవంతులకు వారి సత్యం లాభాన్ని ఇస్తుంది క్రింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలు వారికి లభిస్తాయి అక్కడ వారు ఎల్లప్పుడూ ఉంటారు వారు అల్లా అంటే ఇష్టపడతారు అల్లా వారంటే ఇష్టపడతాడు ఇదే గొప్ప విజయం لله ملك السماوات والأرض وما فيهن وهو على كل شيء قدير భూమి ఆకాశాలు వాటిలో ఉన్న సమస్తం యొక్క సామ్రాజ్యాధిపత్యం అల్లాకే చెందుతుంది ఆయనకు ప్రతి వస్తువుపైన అధికారం ఉంది